अध्वायमाज्ञेताम् अधरायमाज्ञेताम् सर्वेभ्यो पुण्याः वाचनमन्त्रजप दक्षिणाम् मनसोत्साह परिमितैरन्यं महन्त्वमदे नमः पुण्याः जलेन यजमानस्य शिरसि प्रोढ्याम् జ్ఞాంగుల్యజ్ఞైర్ నాసికాగ్యం సంప్రీజ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం మునిభిः పరికల్పితం శుభాభ్యుదయ శుభతిథో యజమానస్య యజమానస్య సర్వకుల్విషనివృత్యర్థం దుష్టా దుష్ట శవలగ్రీవోద్భవచ్చ హనుమంత రావునామనహి స్యాత్ సర్వకిల్విషనివృత్యర్థం దృష్టా దృష్టబలావాక్యర్థం అనాట్య విద్యావాసనయాగత సంసార చక్రే విచిత్రతరాసు యోన్యషు బాల్య యౌవన కౌమార श्री पाञ्चरात्रागमोक्तप्रकारेण विश्वक्तेन मन्त्रसाधनैः यजमानशिरसप्रोक्षरार्थम् कौसवसूत्रप्रोक्षरार्थम् च करिष्ये तत प्राग्भागे तत्र प्रतिष्ठाप्याम् तस्योपरि निधायाम् पञ्चायस्तोत्रैः स्वरसहस्तारेवदर्शनम् कोटिनाश्वा त्यक्रम् सदाहम् शरणम् प्रपञ्चे विष्णोन्मुखोत्थानिलपूरितश्चहन्त सम्पञ्च जम् शशिकोटिशोभ्रम् शङ्खम् सदाहम् शरणम् प्रपचे ഹിരണ്മയും മേരു സമാനസാദം കൗമോദകിം ദൈത്യകുലൈകഹന്തിം വൈകുണ്ഠവാമാഗ്നകഥാഭിമുഷ്ടം കഥാം സദാഹം ശരണം പ്രപഞ്ചേ ഓം രക്ഷോ സദാനം കഠിനോക്തകം തച്ഛേദക്ഷരച്ചോണിതദഗ്ധാരം തം നന്ദകം നാമ ഹരേ പ്രദീപ്തം ഖഡ്ഗം സദാഹം ശരണം പ്രപഞ്ചേ సదుద్భాగే పంచప్రస్థం నిలేన మండపం గత్వా ప్రాక్వచ్చిత దక్షిణోత్తరక్రమేణ చతురస్రేఖాభిः పద్మం कारयित्वा तन्मध्ये कन्निकां लिखित्वा तद्वाक्यावरणेषु प्राच्यादिक्रमेण अष्टमेषु अष्टदलपद्मानि लिखित्वा तेषु केशवादीनि नामानि लिखित्वा तेषामन्तरेषु रेखराणि चत्वारि नामानि पञ्चायिस्तोत्रेण आवाहित कूपोदकेनाम् कुम्भोदकेना कुर्या तदुपरि कोर्तुम् निधायाम् त्रयोदशकलशेषु स्वपञ्चपल्लवत्र चन्दनागदु कर्पोदजातीमलकरेणुकाः పంచత్వచేతి ప్రోక్తా శుభకర్మణి శోభితాః అశ్వత్థచ్యూతా శోకాని క్రముకం నారికేళకం పంచైతే పల్లవాః ప్రోక్తాః బోధితా శుభకర్మణి గంధపుష్పాభివిరలంకుచ్చాం ధననైవేద్యం దత్వా మళ్ళీ అరటిపళ్ళు मीठे मीठे पानी मदन ओम ओम पानाय स्वाह ओम मानाय स्वाह ओम दानाय स्वाह ओम ज्ञानाय अष्टोम कूर्चेन यजमानस्य सदसि मूलमन्त्रेण कलिशोदकेन कलशोदकेन प्रोढ्याम् प्राणानारण्या अङ्गुल्यग्रैन् अग्नेरुत्तरता वारुणकलशस्थापनार्थं यथाशक्ति तण्डुलैः नूतनवत्रोपरि चतुरश्रमन्तं तण्डुलं कल्पयित्वा तस्मिन् कलशं प्रतिष्ठाप्याम् ओदकमापूर्याम् नानारत्नप्रभायुक्तं नववस्त्रेण वेष्टितं कलशं स्थापयिष्यामि कावेरी सोयपूरितं नूतनवस्त्रमावेष्ट्याम् లేకపోతే పలికారు పెట్టుకోదు ఆ, ఇద్దరు పట్టుకొని దాని మీద పట్టండి కలశ చుట్టేసి వెళ్ళిపోండి. పట్టుకో పట్టుకో లేకపోతే ఆ, పడుతుంది లవలేసి నూతన नूतनवत्रेण्मायच्चागन्धपुष्पाधिविरलङ्कृत्यासृज्यते मन्दाकिनिनमस्तुभ्यं वरदा भवशोभनीम् कलहे त्वामहं वन्दे कलिकल्मनिव कल्मषनाथीम् संसारपातिम् चैव प्रसादम् कर्तुमर्हसि आभवदन्तमाविशद्धाः हरिपादसमुद्भवाः माषमुद्गयवौ ह्रीः गोधूमाद्याशिशोभनाः वनन्तु मुनिभिः सर्वे पराब्धप्रतिपादिताः नवधान्यानि निक्षिप्याम् हरिद्राचूर्ण संयुक्ताः सर्वमङ्गलमङ्गलाः अक्षताः क्षेमफलदाः शुभम् भवन्तु शुभकर्मणि अक्षतान्निक्षिप्याम् मलयाचलसञ्जातम् स्वगतिम् स्वातु शीतलम् मनोहरम् पुनन्तु हरिचन्दनं हरिचन्दनं निक्षिप्याम् माधवीमल्लकादीने मकरन्धराणि पुनन्तु पुष्पजातानि धान्यानि सुरसत्तमैः पुष्पाणि निक्षिप्याम् पवित्र हो तुलसी मूलवासिनी त्वया च लोका वृत्तिके परमामुदा तुलसी मूल वृत्तिकां निक्षिप्यां मूलमन्त्रेणाभिमुञ्च्या ो धनयुर्वेदास्त्रामवेदोऽप्यभणः अमेनताः सर्वे कलशन्तु समाश्रिताः सर्वदेव स्वरूपाया मोक्ष हेतवे सुवर्णरत्नपूर्णाय कलशाय नमः अथ स्वर्णकलशे केशवादीन्ना वाक्यवाक्याम् ధ్యేయే నారాయణ సరసిజాసన సన్నివృత్త హేయూరవాన్మకర కుండలవాన్ కిరీటీ హరి హిరణ్మయ వృద్ధచక్ర కలస్యా కలశస్య ప్రాజ్యాం దిశి సూర్యమండలమధ్యవర్తినం శంఖచక్రధరం నారాయణం ఆవాహయామి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయ దాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వపాదమత్వం మయి సన్నిహత్వా కలశస్య దక్షిణ భాగే శ్రియం ఆవాహయామి కలశస్య దక్షిణ భాగే శ్రియం ఆవాహయామి వసుంధరే వరారోహే సర్వలోకైక పూజితే ప్రసీద భవమే దేవి మాధవి మాధవ ప్రియే कलशश्च वामभागे भूमिमावाहयामि पद्मगर्भम् चतुर्वक्त्रम् भारती स्वदेश्चरम् जगदुद्भवकर्तारम् ध्यायेत् ब्रह्माणमव्ययम् ब्रह्माणमावाहयामि ऐरावतम् ऐन्द्रमैरावतारूढम् शचीदेव्या समन्वितम् सेव्यमानम् स्वरगणैः देवमावाहयाम्यहम् इन्द्रमावाहयामि वैश्वानरं मेषवाहं स्वथा स्वाहा समन्वितम् आवाहयामि यज्ञेशम् तेजिन्देवं तेजो विभासितम् अग्निमावाहयामि अग्निमावाहयामि प्राचेतसम् प्रजानाथम् मकरारोहणोत्सुकम् जगत्पाणम् महाधीशम् सर्वलोकसुखावहम् कृष्णसारसमारूढम् वायुमावाहयाम्यहम् वायुमावाहयामि कुबेरम् गुह्यकाधीशम् निधीनाम् ईश्वरम् विभुम् अस्यारूढम् सपत्नीकम् मेन कुबेरमावाहयामि प्रमथानम् गणैर्युक्तम् पार्वती प्राणनायकम् वृषवाहम् दिशाधीशम् ईशमावाहयाम्यहम् ईशानमावाहयामि आवाहिरीं गन्तव्यं ध्यायामि आवाहयामि पादयोः पाद्यं समर्पयामि पादयोः पाद्यं हस्ते स्वच्छं समर्पयामि मुखे स्वाचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि అక్షరాం సమర్పయామి గంధం సమర్పయామి సమర్పయామి గంధం చలకండి పుష్పాన్ని సమర్పయామి పువ్వులు ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం నైవేద్యం రెండు కొబ్బరికాయ కొట్టండి सुवर्णमन्त्रपुष्पं समर्पयामि अनया षोडशोपचारपूजया भगवान् सर्वात्मकः श्रीमहाविष्णुः सुप्रीतः भवतु Thank you. Gracias. తీసుకోండి మీరు ఇచ్చే ఇద్దరు ఏదో అంటే ఆడ కూర్చుని వ్యాసో భగవాన్ ఋషే ఋతుప్యన్నాస్తి మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా ముఖమశుద్ధో వామృతిబీజం సత్యేతి జగ్రే ఉద్ధోక్షోభనో దేవైతి పరమో మంతా శంకరున్నందీతికేలకం శంకసన్వాగదాధరీత్యర్థం తథాంగపాణిరక్షోభ్యేనేదం తథామాసామగస్వామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః శ్రీ మహావిష్ణుప్రసాదనామ सिद्धि जपे विनियोगः पूजायां विनियोगः क्षीरोदन्नप्रदेशे सुचिमणिविलसत्सैकिते मुक्तिकानं मालाक्लप्तासनस्तत्पटिकमणिनिधर्मोक्तिकैमन्दिताङ्गः ैरभ्रैरदभ्रैरपरैरजितैर्मुक्तपीयोषवर्णैरानन्दीनः पुनीयारल्लदाशङ्कपाठ्यन्मुकुन्दः चन्द्रसूर्यौ च नेत्रे कन्नावाशास्तिरोद्यैर्महतः तमो यस्य वासोऽयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनगकरुगो भोगि गन्धर्वदैत्यैः चतुर्नम्यते तं शुभो नवपुषं विष्टमीशं नमामि दाताकारम् प्रतिगसेनम् पद्मनाभम् सुरेशम् विश्वाकारम् वन्दे विद्वम् भौहयरम् सर्वलोकैकनाथम् मेघश्यामम् वेतकौसेयवासम् श्रीवत्साङ्गम् वल्तुभासितरङ्गम् पुण्योपेतम् पुण्डरीकायताक्षम् विष्णुम् वन्दे सर्वलोकैकनाथम् सशङ्खचक्रं सकिरीचकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् हरि ओम केशवाय वाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः माधवाय नमः ओम गोविन्दाय नमः ओम श्रीवीर नमः ओम ज्योतनाय มาวนามาอาวมทีใายมาอาวงทีเกตายมาอวงปัญญามายมาอาวมกามทีทีปัตติมาอาวมปัจจมนายมาอาวมปุรุโตมายมาอาวมปุรุโชตมายมาอาวมสัตติายมาอาวมนาตมายมามาวมอจิตายมาอาวมยนาตายมาอาวมเปนรามาอาวงหรีมาอาวงทีสตายนะมะหามอริหิโอมวิสเวนะ महागणेर्मावहं सर्वस्वरेर्मावहं गोहोयं पात्रेर्मावहं भक्तानुप्रकारिणेर्मावहं यथावासिर्मावहं महामायेर्मावहं महादेवेर्मावहं महेश्वरेर्मावहं नितये नमः ॐ महाव्याय नमः ॐ सम्भवाय नमः ॐ उल्लेखाय नमः ॐ परमाय नमः ॐ सिद्धे नमः ॐ रसभिद्रुवाय नमः ॐ नित्यानन्दाय नमः ॐ नित्यबोधाय नमः ॐ अरुण्ये नमः ॐ जनोऽरुण्ये नमः ॐ पञ्चे नमः ॐ स्वप्रकाशात्मने नमः स्वप्रकाशात्मरूपिणे नमः ॐ त्रिपुराय नमः ॐ भरवे हरिप्रियाय नमः तारण्ये नमः प्रमाय नमः देवे नमः ब्रह्मविंच प्रदान्ये नमः रूपाय नमः स्वरूपाय नमः रूपाय नमः स्वरूपण्ये नमः पञ्चभूतात्मिकाय नमः पञ्चभूतात्मने नमः पराय नमः कालुम्ने नमः पञ्चाग्ने नमः अभिषेय नमः प्रत्यदेवताय नमः देवमात्रे नमः रूपमायमों अम्बिकायमों दृश्येमों विद्यायमों जातेमों क्रियाविद्येमों प्रतिष्ठेमों मोहिनीयमों भाईनमों विद्यायमों महाविद्यायमों विद्यायमों रसवाकपेनमों भूतिकृतिमों महामत्तेमों सर्वमन्त्रायमों दार्शक्तुष्णेमों यज्ञेमों सज्जयमों सहस्रात्मजोगायमों इंद्रकायमों गायमों गायमों गायमों सर्वात्मगायमों शंकर्यमों वैष्णवयमों कमीयमों वासुंजय नमो जयाय नमो विजयाय नमो जयिंद्राय नमो अपराजिताय नमो पुस्तकाय नमो कालिकाय नमो सर्वे नमो जनापदान्य नमो सर्वज्ञ नमो सत्य नमो ब्रह्म विष्णु सदात्माय नमो विलापंगे नमो ज्ञासुंजय नमो प्रदाय नमो नित्याय नमो नित्याय नमो सर्वे नमो लाइ रो I don't know. اوه او او او او او او او او او او او او او او او او او او Thank you. శ్రీకరాయ నమ ఓం శ్రీకరాయ నమ Oh, die a Sekmir mau, ka mình nghe mà chạy nó chạy nó mai nó mai mai Thank you. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn तद्विष्णुराय नमो पराय नमो श्रीमन्त्रराजज्ञै नमः श्रीविद्याय नमो क्षेमकारिण्यै नमो श्रीं बीजजपसन्तुष्टाय नमो हैं ह्रीं श्रीं बीजकपालिकाय नमो प्रपञ्चमार्गसुलभाय नमो शङ्कर्यै नमो क्लीं नमो सुमङ्गल्यादिदेवताय नमो श्रीं नमो सर्वमङ्गलमङ्गल्यै नमो धन्याय नमो चम्बकाय ദേവിയേ നമോ നാരായണ നാരായണ്യേ നമോ ഓം ശ്രീ നാരായണ്യേ നമോ ചക്രവർത്തിയായ സാർവഭൗമായ മംഗളം പേര് വേദാന്ത വിദ്യായ മോഹൻ പുണ്യശ്ലോകായ മംഗളം वेक्षन्ताय कल्याणनिधेनिधेभ्यनं श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं स्तोत्रे कमालिकावृत्तकन्दरञ्जयत्वे विष्णुचित्ततनुजायै गोपाण्डिमङ्गलं సేయో రక్షగాణిమంతమోహసంగాహవాతిమౌతాని విచారుచేన మిత్ర పూర్ణ సచేధే బ్రహ్మరాజ పట్టాభిషేక మహోత్సవ సమయం ఉన్నందు ఈ భక్తులు విష్ణుమలకల హనుమంతరావు దంపతులు అమ్మవారికి సమర్పించినటువంటి యొక్క పొట్టు చీరలు పొట్టు రవికలు పెట్టి అక్కడ పెట్టండి అవి దగ్గర పెట్టేసి లేకపోతే అవసరం ఒక ప్రక్క అతను పెట్టేసి నువ్వు మడి పెట్టండి దాన్ని ఉన్నాయండి అవి కొళ్ళు వ్యోమద్దాని పీవసావసాధేవో రక్షద్దాని మంతవో సర్గా మిత్తా వరుణా ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవ సమయమున స్వామివారికి కల హనుమంతరావు దంపతులు సమర్పించినటువంటి యొక్క మధుపర్కములు Thank you. మీరు కూడా ఇప్పుడే తీసుకుంటారా తర్వాత ముందు పెట్టి Ah, ¿qué es ¿Qué es eso? ¿Cómo es ¿Qué es ¿Qué es డబ్బులు అక్కర్లేదు అన్ని సరిగేసేయండి చేయండి ఆన్ చేసి ఉందిగా రాజ్య పరిపాలన చేసి ఆ యొక్క అశ్వమేధ యాగం చేయవయ్యా దానితో సమస్త పాపములు నశించిపోవును అన్నవిని ఎంకిలి దేరిన జందమ్ముతో ధర్మనంద నుండెట్టి కర్మములు పాపములే పాపం మనకి ప్రాయశ్చిత్తము మునిందా ఎడుగుటయో అంటే ఓ మునిందాగా ఎట్టి పాపం ఎట్టి కర్మములు పాపములు ఆ పాపములకు ప్రాయశ్చిత్తమేమీ చెప్పవలసింది నా ఎందు అనుగ్రహముంచే అంటే వ్యాస మహర్షి ఏమంటాడు భాగమోక్త పాపములు అంటే ఆగమోక్త కర్మ మాచరింపమియో వేదములందు విధింపబడినటువంటి కర్మ చేయకుండుట ఒక పాపము నిషిద్ధమైన దాని చేయుటయును నిషేధింపబడినటువంటి యొక్క కర్మమును ఆచరించుట మహాపాపము జలు ధరణి పాల వదన్య చెప్పుతురు పాపములుగా బోధ్యతకి వేదోక్తమైనటువంటి యొక్క కర్మలున్నవి చేయవలసినవి చేయ చేయకుండా ఉండుట చేయరాని పనులు చేయుట ఇవి రెండు పాపములు అని చెబుతారు సుమంగా ఇది సామాన్య నిర్దేశంబు విశేషంబు వినుము పాపములు అనే దానికి సామాన్యమైన నిర్దేశం ఇక విశేషంగా చెబుతాను విను ఆదిత్యు హృదయాస్తమయ కాలముల నిద్ర పొందుటరియో అంత జాగ్రత్తగా వినవలసినటువంటి యొక్క విషయములు చెబుతూ ఉన్నాడు వ్యాస మహర్షి ధర్మరాజుకు ఆదిత్యానుదయాస్తమయముల నిద్ద పొందకుండుటయో సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ అస్తమించేటప్పుడు కాని నిద్రపోకూడదు పాత్రభూతుడిందు కరుగు తెంచిన పూజ ఆచరింపమయ్యను పాత్రభూతుడైనటువంటి వారు తమ ఇంటికి వచ్చిన సమయములో వారిని పూజించవలసి ఉన్నది అలా పూజించకపోతా తప్పు పాపహేతు పరదార పరస్త్రీలను పొందుట తప్పు గురులకెదురుసేతయో పెద్దలకు ఎదురుగా ప్రవర్తించుట ఎదురుగా మాట్లాడుట మొదలైనటువంటివన్నీ పాపములు గ్రామంబు చెరచ్చుటయో గ్రామంబు చెరచ్చుటయో ఏవైనా హాయిగా ఉన్న గ్రామానికి ఒకడు పెట్టాడు చుచ్చు చుచ్చు పెట్టి దాంతో గ్రామం అంతా కూడా నాశనం అయిపోతుంది అలా చేయకూడదు ఎప్పుడు కూడా జాగ్రత్తగా సగాదాలు ఇలాంటివి అవి కూడా రాకుండా ఏమిటి అక్కడ ఎందుకు పెట్టారు గ్రామం చెరచుతున్నది మహాపాతకమయ్యా వేద విక్రయమునో వేద విక్రయమునో వేదములు అమ్ముకొనుట అనగా జీతానికి వేదం చెప్పుతాము రస విక్రయమును ఆ రసగంధములున్నాయే వాటిని అమ్మకూడదు పాపము మృత్యుగోవైమియో ఆ తనకు మృత్యుడయ్యవడైతే పని చేస్తున్నాడో వానికి జీతం ఇవ్వకుండా బాధించుడా పాపము అసత్యోపచారము అబద్ధములాడుటన్న దాహము పొదలు మొదలైనవన్నీ కూడా తగలబెట్టుటంగా తన కంగంబు విడుచుటయును తనకు ఏది విహితమై ఉన్నదో శాస్త్రమునందు ఆ కర్మ వదలుట వృథా పశు ప్రహరణం వ్యర్థంగా పశువులను బాధు శరణార్థికే కొనబీ శరణాగతుడైనటువంటి వాణ్ణి అంగీకరించకపోవుట విప్రవథయు పాపం పులల్ దుర్బుధ జనములు వారే బ్రాహ్మణులైనటువంటి వారిని వధించటానికి పాతకములు అని అంటారు సుమా పెద్దలు పాపంబులు పోలండి ఓ దృశ్యములు గాని వారి చెప్పుత నాగన్నింపు కొన్ని ఏంటి సేపు అగ్ని రాయడానికి కొన్ని పాపములు మాదిరిగా కనిపిస్తూ ఉంటవి పైకి కాని పాపములు కావు అవి అలాంటివి చెబుతాను వినవలసింది స్వరమునకై దువ్వుకొని తను బొదికొననే తెలుసు నట్టి పురుషుని వేదంత రహస్య వేదినై నన్ను బొదికొని నన్ను కిల్బిషంపు వందదు వచ్చాంగా ఆ యుద్ధానికి వచ్చినటువంటి వాడున్నాడే ఆయుధం తీసుకొని తన మీదికి వచ్చినటువంటి వాడు నాడే నరకటానికి వస్తే అట్టివాడు గురువైనప్పటికీ ఎంత గొప్పవాడైనప్పటికీ అతని మీద తిరగబడవచ్చును వాడిని నరకవచ్చును దాని వలన తప్పు లేదు పాపం లేదు నరేంద్ర అనగా బ్రహ్మ విధుల యొక్క ఆ విత్తమున్న దేశమును అపహరించినటువంటి వారిని వధించినందువలన పాపము లేదు సుమాంగా జీవిత సంశయ వేలను ఆ బ్రతుకుతాడా లేదా అనేటటువంటి యొక్క సంశయ సమయములోను భూవరయుండన్న పానములు దొరకమీ ఆ ఇక ఏజీ కూడా ఇంకొక మార్గం లేక అన్న పానములు లేకపోయిన సమయములో ద్రావిన గల్ల గల్ల గుట్టెరుగ ద్రావిన నద్దురిక మధిక ధర్మమున చెడు ఏ ప్రాణం పోయే సమయంలోనూ ఇంకా ఏది దొరకక ప్రాణాపాయ స్థితి కలిగిన సమయంలో కళ్ళు తాగినా తప్పు లేదు సుమన్నా గురు కళ్ళు అగ్గుకేడు తాకినా అది కళ్ళు అది తెలియక తాగినా తప్పు లేదు సుమా సామాన్యమైన ధర్మం చేత ఆ పాపము నశించిపోవును గురు సంరక్షణమునకును పరమాపదయైనడను బ్రాహ్మణ ధనముల్ విహితములగా జరతో దరగాదగు మృత్యమికి వసుమతీనాథాన్న మళ్ళీ గురు సంరక్షణమునకును సంరక్షించడానికి పరమాపదైన ఎడను పెద్ద ఆపత్తు వచ్చిన సమయములో గత్యంతరం లేనప్పుడు బ్రహ్మణ ధనముల్ విరహితములుగా బెరతో దొరగానగు ఆ బ్రహ్మవిధులైన వారి ధనములు రక్క మిగిలిన వారి ధనములు దొంగతనంగానైనా అపహరించవచ్చును ప్రాణహాని తప్పించుతో ఆ ప్రాణహాని ఇతరులకు ప్రాణహాని కలిగేటట్టుగా ఉంటే అతి సమయంలో దొంగతనము చేయవచ్చును పరిణయ బొంకతను పరిణయంగునందు వివాహ సమయంలో అబద్ధం ఆడవచ్చును గురుజన కార్యార్థమయ్యో గురుజనుల యొక్క కార్యం కొరకై అబద్ధము ఆడవచ్చును అంగనాజనముతోటి సంభాషణమునా పేలతో మాట్లాడేటప్పుడు అబద్ధం ఆడవచ్చును యథార్థం చెప్తే పంప మునిగిపోతుంది సర్వధనము జడిన ఎడునడు బంకదను సర్వజనము పోయే సర్వధనము నశించిపోయే సమయములో అబద్ధం ఆడవలేని సుమాన్ లేకపోతే మొత్తం అంతా పోయి ఎందుకు పనికి రాకుండా పోతాడు కనుక అన్నపతితుడైన నటుగాక సన్యాసి అయ్యనేని తమ్ముడాతడున్నతాత సంగ్రహంబు దాచేసి పాపంబు బరయదండు బుసులు కురువదన్యంగా ఆ అన్న ఉన్నాడే పతితుడైన అనగా వెలి అయిపోయి లోకానికి పడికి రాకుండా పోయినా లేక సన్యాసి అయినప్పటికీ తమ్ముడు వివాహం చేసుకోవచ్చును అటవి అడవి గోవులకై కాల్చుగా పశువు దంపుట కొన్ని పాపములు కావసుమంగా <coughs> అడవి దహించకూడదు నాడు ఇందాక ఇప్పుడు గోవులకై కాల్చుటా పశువులకై కాల్చవచ్చు అరణ్యం అక్షరమున పశువు దంపుట ఆ యజ్ఞమునందు పశువులను వధించవద్దు దానికి పాపము లేదు దానమ పాత్రభూతుడగుటరుంగ దానమున్నదే అపాత్రభూతుడు వీడు పాత్రభూతుడు కాదు అని తెలియక ఇచ్చినందువల్ల ఆ దోషం వీడికి రాదు సుమంగా తగని బొంతు కావు తగని బొంతు తగని బొంతు ఉన్నాడే నిత్యుడైన వాడిని రక్షించవలసిందే కానీ వీడిని వీడి కొంప చేద్దామని చూసేటటువంటి వృత్తుని రక్షించవలసిన పని లేదు రక్షించినందువలన తప్పేమీ లేదు సుమా పాపము లేదు తపంబుల దానముల మరియు తగిన పుణ్యకర్మముల పాపముల పరిచ్ఛేదములకు తపముల చేత పుణ్యకర్మముల చేత పాపములు పరిచ్ఛేదములగును వచ్చును ప్రాయ ప్రాయశ్చిత్త విశేషములరింగించదా ఆ ప్రాయశ్చిత్త విశేషములు చెబుతాను వినుము కర్మము తెలుపుతు కపాలమున నెత్తిన భైక్షాన్నమేక కాలమశనంబు గొడుతుతు గుడుతుతో కట్టంగచిహ్నము బ్రహ్మచర్యంబునై యథశ్చయమాచరించుదు నెట్టు పన్నెండు వర్షములు రతవృత్తి నడపంగా బ్రహ్మహత్య కిల్విషముదరగో బ్రహ్మహత్య ఉన్నదే బ్రహ్మవేదైనటువంటి వాణ్ణి సంహరించినట్లయితే బ్రహ్మహత్య సంభవించును ఆ పాపం పోవలను అంటే ఏమి చేయవలను అంటే కర్మము తెలుపుతూ తాను చేసినటువంటి పని అందరూ తెలియజెప్పుతూ కపాలంబున నెత్తిన భైక్షాన్నము కపాలము తీసుకొని దాని ఎందు భిక్షాటను చేసి దాని ఎందు పెట్టుకొని పెట్టినటువంటి అన్నమును భుజిస్తూ ఖట్వంగ చిహ్నము బ్రహ్మచర్యంబునై కట్ట ఖట్వాంగ చిహ్నము మంచం కోడు పట్టుకున్నటువంటి వాడై బ్రహ్మచర్యము కందులను ధరించి అసస్యనమాచరించుతో కందే పడుకుంటోమా ఇట్లు పన్నెండు వరేషములు ఉండినా వ్రతంగా పన్నెండు సంవత్సరములు ఇలా చేసినట్లయితే బ్రహ్మహత్య పాపమును చింతును వృక్షములు నడిపిన నారువత్సరముల నడగు వృక్షములు ప్రవర్తింపజేసినట్లయితే ఆరు సంవత్సరములో బ్రహ్మహత్యను చింతును మూడు హాయనములు నడపు చాంగాయనముల బోవు చాంగాయన వ్రతములు చేసినట్లయితే ఏ మూడు సంవత్సరములో నశించిపోవును సుమాంగా నిష్ఠ నిరతి మాసభోజి అయినా లేక నెలకు ఒక రోజు భోజనం చేసి బాధినట్లయితే అబ్దమున్న బాధినట్టుగాక నెలకు ఒక్క రోజే తినాలి ఇక మిగిలిన ఇరవై తొమ్మిది రోజులు వస్తున్నారు ఉపవాసం అలా ఉంటే ఒక సంవత్సరంలో పోతుందట బ్రహ్మహత్య అశ్వమేధయాగం చేసినట్లయితే ఇక ఇవేవి అవసరం లేదు సుమాంగ సమస్త పాపములు నశించును బ్రహ్మ బ్రహ్మహత్యాది పాపములు అశ్వనీశయశ్వమేధము బాపుడైన తత్కర్మ విశేషము లోక పూజితం ఒకటరు ఆ అశ్వమేధ అవవృధమున్నదే ఆ స్నానమునందు ఎంతమంది మునిగితే వారంతా పరిశుద్ధులవుతారు ఇక కర్త పరిశుద్ధుడగునా కాడా అని విచారించవలసిన పని లేదు కళ్ళు దావిన పాతకం బటి ఆ కళ్ళు దాగిన పాపం ఎలా పోవును అంటే దాన్ని అగ్నివర్ణంగా కాచాలన్నట ఏది ఆ కళ్ళును అగ్నివర్ణంగా అంటే నిప్పులు ఎలా ఉన్నదో అలా కాచాలి కాచి తాగితే పాపం పోవును కనుమూసి పాపం ఉంది అప్పుడే పోతుంది ప్రాణం ప్రాణము పోతుంది పాపం పోతుంది రెండు పోతుంది <laughs> కనుమూసి ఎదక ఎదగంగా ననలమ్మున దొర కనులు మూసుకుని అగ్నిహోత్రంలో దూగితే పోవును మహాప్రస్థానమాచరింబా మహాప్రస్థానమున్నదేమే ఉత్తర దిశగా పడి బతికినంత వరకు పోయినట్లయితే పోవును సుమా కళ్ళు తాగిన పాతకము అట్టుగాక బృహస్పతి సవనమా మంత్రతు వదరించిన మాట కాకపోతే బృహస్పతి సవనమున్నదే అది ఒక యజ్ఞము దాన్ని చేసినట్లయితే పోవును సుమా తాగిన పాపము అతి విశిష్ట దానమున విధానమున లేకపోతే అతి విశిష్ట మంచి భూమిని పాత్రభూతులైన వారికి దానమిచ్చినట్టయితే కళ్ళు తాగిన పాపం పోగును సుమంగా గురుకల్పగుండు అమల పతప్తమైన సంగనంగ మాలింగనము చేసి అయినంగా ఆ గురుకల్పగుడు ఆ గురువు యొక్క తల్పం ఉన్నది దాని ఎక్కినటువంటి వాడున్నాడే అనగా గురు బాధ్యత పొందినటువంటి వాడు ఆ ఎనప ప్రతిమ చేసి దాన్ని బాగా ఆ అగ్నివర్ణంగా కాచి దాన్ని కౌగులించుకుంటే పోతుందట ఆ భరత యొక్క జీవనదే ఒలుసుదానిటువంటి యొక్క దీని పొందినటువంటి యొక్క పాతకం ఆర్ద్రవస్తుడవుతూ తడిగుడ్డ కట్టుబడి భస్మము నుండి బూడిదలో పడుకున్నట్టయితే వ్రతమాచరించినట్లయితే అది అప్పుడు సమసిపోవును సుమా నరక దాతగని రాను నరికినాంగ నరక తగని రాను నరికినాంగ నరక నరక తగనటువంటి చెట్టును నరికినాంగ తిరియ గోతము చేసినను తిరియ కులంగవే మృగములు సంహరించినాంగ అఘంబు బాచుకొను నరుడు మూడు కెనములు తన చేత కొలుకుతును సమేత పక్షుడై ఆ ఈ బాతకము